इदानीम् योगस्य यत् फलम् ब्रह्मैकत्वदर्शनम् सर्वसंसारविच्छेदकारणम् तत्प्रदर्श्यते सर्वभूतस्थमात्मानम् सर्वभूतानि चात्मनि आत्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वभूतस्थम् सर्वेषु भूतेषु स्थितम् स्वम् ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని బ్రహ్మాదీని స్తంభపర్యంతాని చ ఆత్మని ఏకతాంగతాని ఈక్షతే పశ్యతి యోగయుక్తాత్మా సమాహితాంతఃకరణ సర్వత్ర సమదర్శన సర్వేషు బ్రహ్మాదిస్థావరాంతు విషమేషు సర్వభూతేషు సమం నిర్విశేషం బ్రహ్మాత్మైకత్వవిషయం దర్శనం జ్ఞానం యస్య స సర్వత్ర సమదర్శనः